వాంఛాకల్పతరుభ్యస కృపాశంద్రభ్యవ నమ మనము పెంపుళ్ళి రహస్యం నుంచి నిన్నటి వరకు కొన్ని విషయాలను చర్చించుకున్నాము నిన్నైతే విశ్వామిత్రుడి గురించి తెలుసుకున్నాము అంత గొప్ప వ్యక్తి ఎంత కష్టపడినాడో భగవంతుని యొక్క అనుగ్రహము పొందే ముందు తన యొక్క ఇంద్రియ నిగ్రహం చేసేసి ఒక బ్రహ్మర్షి పదవికి ఆశపడి ఆ బ్రహ్మర్షి పదవికి ఆశపడి ఆయన పడిన కష్టాలు అదే కాకుండా ఆయన జీవితంలో వచ్చిన ప్రమాదాలు ఇంద్రియాలతో వచ్చిన ప్రమాదాలు లాస్ట్కి ఎట్లా అని ఒక వశిష్ఠునికి శరణాగతి పొందినాడు ఈ విషయం అంతా తెలుసుకున్నాము ఈరోజు ప్రవచనంలో ఆమె చెప్తుంది తేవు మత్రరివేనో మధుర కవి ఆర్ పోలే అని చెప్పేసి అట్లా అతేవుమత్రరివేనో అని చెప్తే నాకింకెవరు తెలియదు అన్న నా మధుర కవి ఆళ్వార్లాగా అని చెప్పేసి ఈ విషయం ఇది అట్లా ఇది వచ్చి వర్డ్ వచ్చేసి తేవు మత్ర రివెన్ అని చెప్తే అది జనరల్గా దీంట్లో కవి ఆళ్వారు రచించిన ఒక గ్రంథం ఉంది కణినం సిరితాం అని చెప్పేసి ఒక గ్రంథము ఆ గ్రంథంలో రెండో పాశ్రంలో ఈ యొక్క వర్డ్ వస్తుంది నాకు ఇంకెవరూ తెలియదు అని చెప్పి నమ్మాళ్ళవారు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు అని చెప్పిన విషయం మీద మధుర కవియాళ్ళవారు చెప్పిన ఆయన దేవుడిని ఎక్కువ పొగడ్డానికి అంత పోలేదు అంటే దేవుడిని పొగడినాడు ఒక డిఫరెంట్ వేగా పొగడినాడు ఎట్లా పొగడినా మళ్ళీ లాస్ట్కి కదా ఆయన ఒక గురుగారిని పొగడినాడు అట్లా ఈ పన్నెండు మంది ఆళ్వార్లో ఈయనొక విశేషమైన భక్తుడు ఈయన వచ్చేసి వేరే ఎవరిని పొగడకుండా వేరే ఏ దేవుడిని పొగడకుండా ఈయన నేరంగా ఆడ గురుగారిని తప్ప ఇంక ఎవరిపైన కూడా తన మనసుని పోనీయలే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు ఈ విషయంలో ఆయన అట్లా ఆ ఒక ఆయన గురించి ఈరోజు మనము తెలుసుకుందాం కొద్ది విషయంలో శాస్త్రంలో మనకు అన్ని చోట్ల మనకు తెలుస్తుంది సాక్షాత్ భగవంతుడు అవతారం తీసుకున్నప్పుడు కూడా రాముల వారు అవతారం తీసుకున్నప్పుడు కూడా భగవంతుడు తానొక వశిష్ఠుని విశ్వామిత్రుని యొక్క గురుగారుగా తీసుకున్నాడు రామాయణ మనము తెలుసుకోవచ్చు ఎన్నో విద్యలు వశిష్ఠుల దగ్గర నేర్చుకుంటాడు స్వామి అన్ని లోకలకు అధిపతి అయిన జగదాది గురువు అయిన భగవంతుడు కృష్ణుడుగా అవతారం తీసుకున్నప్పుడు కూడా తాను ఒక గురుని స్వీకరించినాడు సాంద్వీపిని ముని ఆశ్రమంలో తాను అరవై నాలుగు రకాల విద్యలు నేర్చుకున్నాడు అట్లా చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్క జీవికి కూడా ఈ సంసారం నుంచి సంసార సాగర్ నుంచి అవతలకు తీసుకుని పోవడానికి ఒక గురువు అనే ఆయన వ్యక్తి చాలా అవసరము గురువు ఒక కృప కావాలి మనకు అందరికి భగవంతుడు కృప ఆయన ఎప్పుడైనా అనుగ్రహించవచ్చు కానీ ఎప్పుడు ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడు మనం తీసుకుని పోతాడు అది మనకు తెలియదు ప్రతి జీవి పట్ల జీవి పట్ల కూడా ఆయనకు ప్లాన్ ఉంటాయి ఈయన్ని మళ్ళీ భగవంతుని ఒక ధామంకు చేర్చాలని చెప్పేసి ప్రతి జీవి పట్ల కూడా ఆయన ప్రతి జీవిని కూడా తిరిగి మళ్ళీ తీసుకుని పోవాలని ఆయన ఆశపడతాడు అయితే గురువు ఈ జన్మంలో ఈ జీవాత్మని భగవంతుని వైపుకు తీసుకుని భగవంతు దగ్గరికి తీసుకుని పోవాలని చెప్పేసి పట్టుదలతోటి ఉంటాడు తాను రెస్పాన్స్గా ఉంటాడు గురువు అనేది ఒక పదవి చిన్నది కాదు చాలా గొప్ప పదవి ఇది గొప్ప దీనికి ఎన్నో ఏమంటారు చాలా రెస్పాన్స్ ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి శాస్త్రంలో ఏం చెప్తుందంటే నీవు నీ పిల్లల్ని మంచి దారికి తీసుకొని రావడానికి కుదరలేకపోతే నీవు పిల్లల్ని కన్నవద్దు జననీ నతస్య పితా నతస్య నీవు మంచిగా నీ పిల్లల్ని పోషించలే కుదరలేకపోతే తల్లి తానం తల్లి యొక్క స్థానము తీసుకోవద్దు తండ్రి యొక్క స్థానము తీసుకోవద్దు నీ యొక్క శిష్యుల్ని భగవద్ధామకు తీసుకుని పోవడానికి నీకు శక్తి లేకుండా ఉంటే నీ ఒక గురువు ఒక స్థానం కూడా తీసుకోవద్దు అని చెప్పేసి శాస్త్రము చాలా చాలా ఘోరంగా ఆ విషయం చెప్తా ఉంది చాలా అంటే చాలా పెద్ద విషయం ఇది ఒకసారి శిల ద్వారా చెప్తారు ఒక పాము ఆల్మోస్ట్ చనిపోయే స్థాన స్థాయిలో ఉంటుంది చాలా చీమలు దాన్ని కుట్టుకుంటూ ఉంటుంది అది తట్టుకోలేక అటు ఇటు అటు ఇటు కష్టపడతా ఉంటుంది అయితే శిష్యులు ప్రభుపాల ద్వారా చూస్తూ ఉంటారు ప్రభుపాల ద్వారాని శిష్యులు అడుగుతారు శిష్యులు అడిగితే ప్రభుపాల ద్వారా అంటారు ఆయన ఒక తప్పుడు దారికి తీసుకుని పోయే గురువుగా ఉన్నాడు వీళ్ళందరూ శిష్యులు ఉన్నారు ఆయన తప్పు దారికి తీసుకుని పోయేదానికి ఆ శిష్యులు ఒక చీమలుగా పుట్టి ఈయన ఒక పాముగా పుట్టి దాన్ని హింస పెడుతున్నారని చెప్పేసి మీకు ఒక శిష్యుల్ని సరి అయిన దారికి మనం తీసుకొని రాలేక కుదరలేకపోతే ఫస్ట్ గురువు తాను ఒక ఆథరైజ్డ్ ఒక ప్రామాణికమైన ఒక సంప్రదాయంలో లేకుండా ఉంటే అందరిది ఇది ఇష్యూ తీసుకోవడం కూడా మంచిది కాదు అంతేకాకుండా ఆయన కూడా శిష్యుల్ని ఒక మంచి దా మంచి మార్గంలో తీసుకుని పోవడానికి ఆయనకు కూడా కుదరలేకపోతే అది కూడా ప్రయోజనం లేదు అయితే మనం ఫస్ట్ తెలిసి ఉండాలా ఒక గురువుని మనం స్వీకరించినప్పుడు ఆయన ఏ సంప్రదాయంలో వస్తున్నాడు అంతేకాకుండా స్వీకరించిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి ఒక్కరు వాపు సేవ చేయలేము శారీరకంగా గురువుకు సేవ చేయలేము గురుగారు మన అంతర్రాష్ట్రీయ కృష్ణ ప్రజ్ఞ సంఘంలో గురుగారు ఏదో ఒక చోట ఉంటారు శిష్యులు ఎన్నో వేల వేల మంది ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లు ఉంటారు కనీసము ఆయన చెప్పిన వాణి సేవలు అనగని ప్రతి ఒక్కరు చాలా స్ట్రిక్ట్గా ఉండవలసింది ఎందుకంటే భగవంతుడికి తెలుసు మనం ఎట్లున్నాం చెప్పేసి మనం గురుకి ఏం మాట ఇచ్చినాం చెప్పేసి ఈ విషయంలో మనం కూడా స్ట్రిక్ట్గా ఉండాలి అప్పుడు మనము భయపడే అవసరం లేదు గురువు ఒక అనుగ్రహం మనకు ఆటోమేటిక్గా దొరుకుతుంది మనం ఒక ఆయన చెప్పిన వాణి సేవలు చాలా స్ట్రిక్ట్గా ఉండి ఉంటే ఆయన ఆయనకు మనం ఇచ్చిన మాట మాట పైన మనం నిలబడి ఉంటే మనకు ఆయన ఒక అనుగ్రహం దొరుకుతుంది అట్లా ఈరోజు మధురకవి ఆళ్వార్ ఈ ఆళ్వార్ గురించి ఈరోజు తెలుసుకుందాము ఈమె ఈమె అనే విషయం వచ్చేసి ఆ తేవు మత్తరియను అని చెప్తే ఆయన తప్ప నాకు ఇంకొకరు తెలియదు అని మధుర కవి ఆళ్వారు చెప్తున్నారు చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన ఆ పొలిందు నిండ్ర పెరుమాన్ ఆదినాథ పెరుమాళ్ అక్కడే ఉంటారు ఆయన దగ్గర పోయినప్పుడు రెండు కళ్ళుకి ఇట్లా అడ్డంగా పట్టుకుంటాడంట ఆయన ఆయన చూసేదొద్దు అని చెప్పేసి ఒకవేళ ఆయన చూస్తే ఆయన వైపుగా ఆయన ఒక ఆయన గురించి పాడాలనిపిస్తాయి ఆయన అందానికి ఆకర్షితుడైపోతాను ఆయన అందాలకు ఆకర్షితుడైపోయి అక్కడే ఉండిపోయి నేను ఆ గురుగారిని ఎక్కడ మర్చిపోతానని ఒక భయంతో ఈయనతోటి ఎక్కువ పెట్టుకునేదే వద్దని చెప్పేసి అటే కింద చూసుకుని పోతాడు అట్లే వచ్చేస్తాడు పక్కనే ఉంటాడు అక్కడే ఉంటాడు ఆ పులిందు నిండ్ర పెరుమాన ఆదినాథ పెరుమాళ ఐదు భార్యలతోటి ఉంటాడు ఆళ్వారు తిరునగరిలో అదే దారిలో పోతాడు అటు ఇటు చూడకుండా అట్లే నేరంగా చింత చెట్టు కడ పోతాడు నమ్మ వారి గురించి మనం ముందు తెలుసుకున్నాం కదా సో ఆయన ఒక ఆయన పలకరించిన మొదటి శిష్యుడిన సో ఈయనకి మొత్తం తెలుసు వీళ్ళందరూ పెరుమాళ్ళు వచ్చి లైన్ నిలబడింది నీ తర్వాత నేను నా తర్వాత నీవు అని చెప్పుకొని మాట్లాడింది ఎవరెవరు లైన్కి వచ్చింది వీళ్ళంతా ఇంత పద్ధతిగా రావాలంటే మా గురుగారు ఎంత గొప్పవాడు ఉండాలని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా తెలుసు వాళ్ళు ఏదో మధుర కవి వారు నాకు తెలిసిన కంపౌండర్ లాగా మనం ఏదో మన కంపౌండర్ బాగా తెలుసుంటే నన్ను నాకు ఫస్ట్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఇస్తాడని మనము అనుకుంటాం కదా అట్లా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారంటే ఓ ఈయన నా ఇది మా ఊరే ఈ అబ్బాయి మా ఊరే అని చెప్పేసి ఎక్కడ నన్ను మొదలు వదిలేస్తాడని చెప్పేసి వైతమానది పెరుమాళ్ళను ఇంకొక ఆయన వచ్చేసి ఈయన మొన్ననే అయోధ్యకు వచ్చినాడు నేను చూసాను అక్కడేం పలకరించలేదు వాళ్ళు మధురకవి వాళ్ళు అయోధ్యలో అయోధ్యలో ఉన్నాడు ఆ ఏజ్లో ఆ లాస్ట్ నమ్మాళ్ళవారిని కలిసేక ముందు ఒకసారి అయోధ్యకి వెళ్తాడు సో అట్లా ఈయన మొన్న అయోధ్యకు వచ్చినాడే అప్పుడే మాట్లాడలేదు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు గుర్తుకొచ్చింది నేను మొన్న అయోధ్యకు వచ్చినాడని చెప్పి ఎందుకంటే నన్ను ఎక్కడ ముందు వదిలేస్తాడా అని చెప్పేసి ఆయన కోరిక అట్లా వాళ్ళ వాళ్ళు ఊరికి నేను మంచిగా చేసుకోవడానికి ప్రయత్నించినారు కానీ ఆయన ఎవరు ఎవరికో ఎవరిని చూసి పడిపోలేదు ఆయన ఆయన అమ్మాళ్ళవారిని చూస్తున్నాడు ఎంత గొప్పవాడు అలా వీళ్ళంతా లైన్లో నిలబడి నన్ను చూస్తున్నారు పోమంటాడా అని చూస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆలోచించి వీళ్ళకంత ఇంకా సరెండర్ కింద ఈయన ఒక్కడిని పట్టుకుంటే చాలు వీళ్ళందరూ దొరికిపోతారని చెప్పేసి నమ్మాళ్ళవారి పైననే పూర్తి తన మనసుని పెట్టుకున్నాడు చాలా గొప్ప శిష్యుడు ఆయన ఈశ్వర సంవత్సరం అని చెప్పేసి సంవత్సరంలో ఈశ్వరనామ సంవత్సరము చైత్ర మాసంలో చిత్రా నక్షత్రంలో అవతరం తీసుకుంటాడు ఏదైతే దేని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా ఈ వైతమానిది పెరుమాళ్ గురించి అదే ఊర్లో అదే దేవుడు అదే ఏరియంలో ఆయన అవతారం తీసుకుంటాడు ఇప్పుడు కూడా మీరు వైతమానిది పెరుమాళ్ తిరుకోళ్ళూరు వైతమానిది పెరుమాళ్ గుడి లోపలికి పోతే లోపలికి పోయినప్పుడు రైట్ సైడ్లో మీరు మధురకవి ఆళ్వారి సన్నిధి మనము చూడొచ్చు చాలా కరుణకు అమృతం లాగుంటుంది ఆయన కవితలో అందుకే ఆయనకు మధుర కవి అనే పేరు వస్తుంది ఇప్పుడు మనం ఆ సినిమా పాటలంతా ఒకటి వింటాము చెవులు పేలిపోతాయి ఒకటి అర్థం లేదు దానికి మీ ఒక మీని టోటల్ అర్థం లేని పాటలు అది పాడే స్టైల్ అది ఏ భాషనే అర్థం కాదు ఏదో అన్ని భాష ఎంత మన సొంత భాషలు ఎంత బాగున్నా కానీ ఏదో పిచ్చోళ్ళలాగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ పాటలాగా దాన్ని పాడటము రకరకాల పాడేసి అది వింటేనే చెవులకు ఒక అసహ్యంగా ఉంటాయి అయితే ఈయన పాటలు వచ్చేసి మధురకవి ఆళ్వారితో పాటలు కర్ణకు అమృతం లాగా ఉంటాయి కరుణామృతం అంటే ఆయన పాటలు అంత బాగుంటుంది ఆయన కవితలు అట్లా ఆయన మధుర కవి ఆళ్వారనే పేరు వస్తుంది అంటే ఈయన వచ్చేసి చిన్నప్పుడే విష్ణు భక్తులు మంచి ఆనందము ఆనందంగా ఉండేవాడు విష్ణు భక్తి పారాయణుడే గొప్ప ఒక బ్రాహ్మణ వంశంకు చేరిన వ్యక్తి ఈ మధురకవి ఆళ్వారు పరమపదంలో వైకుంఠంలో నేను చెప్పినాను కదా వేరే వేరే ఒక్క ఆళ్వార్లు వీళ్ళంతా వేరే వేరే వా అక్కడ వైకుంఠంలో ఉండేవాళ్ళు వీళ్ళంతా వైకుంఠంలో ఇప్పుడు నమ్మ ఆళ్వారు షటగోప ఆయన ఒక భగవంతుని పాదము లేకుండా విక్షుక్షణ ఒక అంశము ఈ విధంగా చెప్తాము కుస్ కులశేఖర్ ఆళ్వారు వచ్చే కౌస్తుభ మంత్రము తిరుమలసి ఆళ్వారు వచ్చే చక్రము ఒక అవతారము పెరియ ఆడవారు వచ్చే గరుడ ఆడాళ్ళు వచ్చి భూదేవి అట్లా మనము ఇంతకుముందు వేరే వేరే ఆడవాళ్ళ గురించి చెప్పుకున్నాము ఈయన వచ్చి అక్కడ సేనానాయకుడు సేనానాయకుడు ఆయన వచ్చి కుముద అనే ఆయన పేరు వైకుంఠంలో నమ్మాళ్ళవారు ఇక్కడ పదహారు సంవత్సర పిల్లడు కొన్నప్పుడు ఆయనకు దగ్గర దగ్గరే అరవై నాలుగు సంవత్సరాలు చాలా పెద్ద ఏజ్లు చాలా పెద్దవాడు ఈయన నమ్మాళ్ళ ఏజ్ ప్రకారం చూస్తే చాలా సీనియర్స్ కానీ జ్ఞానం ప్రకారము నమ్మాళ్ళు రక శిష్యుడు అట్లా ఈయన ఒకసారి ఈ చిన్న ఒక దారిలు నడుచుకుంటూ పోతూ ఉంటే పొలాలు నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ఆవు ఎదురుకు వస్తూ ఉంది ఈ ఆవు ఎదురుకు వస్తూ ఉంటే ఆవు అనుకునింది ఈయన ఒక మంచి భక్తుడు ఈయనకు దారి ఇస్తామని చెప్పేసి ఆవు ఆ పొలం మధ్యలో కొద్దిగా చిన్న దారి ఉంటుంది మీకు ఉంటుంది మీ ఆ పొలం మధ్యలో ఒక చిన్న దారి పెడతారు ఎక్కువ అది ఎక్కువ ఇది ఉండదు ఒక మనిషి మంచిగా పోవచ్చు అదేదో ఆవు ఏదో కష్టపడి వస్తాం సరే ఈయనకు దారి ఇస్తామని చెప్పేసి ఆవు ఈయనకు దారి వేయడానికి కిందకి దిగి దిగడానికి ప్రయత్నం చేసి అది అక్కడ కింద పడి చనిపోయింది కింద పడి చనిపోయి ఈయన బాధపడి ఈయన ఆ ఏదో నాకు ఈ గోతి దోషం వచ్చిందని ఒక బాధతోటి అన్ని తీర్థయాత్రలు సందర్శన కోసం వెళ్తున్నాడు అన్ని వేరే వేరే ఒక తీర్థంలో స్నానం చేసుకునేసి వేరే వేరే ఊరికి పోతా ఉన్నాడు వేరే వేరే ఊర్లో ఉన్నాడు అప్పుడు ఒకసారి అయోధ్యలో ఉన్నాడు అయోధ్యలో ఉన్నప్పుడు ఒక దక్షిణం వైపు చూస్తే ఒక పెద్ద కాంతి కనిపిస్తూ ఉంది చాలా బ్రైట్గా ఉంటుంది ఏదో ఇదేదో అడవి మంటనేమో అనుకున్నాడు లేకుండా ఏదో ఒక ఊరు ఊరు ఏదో కాలిపోతుందేమో అనుకున్నాడు ఆ రాత్రి రాత్రి కుటుకే చల్లగా ఉంటుంది కానీ రాత్రి ఎక్కువ నడుచుకునేసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు వెళ్తూ ఉంటాడు అప్పుడు ప్రతిరోజు రాత్రి చూస్తాడు ఒక దక్షిణ వైపులో పెద్ద ఒక కాంతి జ్యోతి కనిపిస్తూ ఉంది అట్లా ప్రతి దాన్ని అట్లే ఫాలో చేస్తూ వస్తూ ఉన్నాడు వచ్చి వచ్చేసి సుమారు అయోధ్య నుంచి తిరుపతికి వచ్చినాడు అది ఇంకా ఇంకా దక్షిణ వైపులు కనిపిస్తూ ఉంది తర్వాత అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళినాడు కిందకి వెళ్ళేసి ఇటు శ్రీరంగం వైపు వచ్చినాడు ఇంకా సౌత్కి కనిపిస్తుంది ఇంకా దక్షిణం వైపు కనిపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఇంకా చూస్తున్నాడు చూస్తే ఆయన పుట్టిన చోటనే ఆయన అవతరం తీసుకున్న చోటనే అది కనిపిస్తుంది ఆళ్వారు తిరునగర్ ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఆ కాంతి అట్లే ఆగిపోయింది అయితే ఈయన ఇంకా అందరిని అడుగుతున్నాడు ఏమి ఒక పెద్ద ఒక కాంతి కనిపిస్తూ ఉండింది ఏదైనా ఈ ఈ చోట ఏమైనా విశేషం ఏమైనా ఉందా అంటే వాళ్ళు అన్నారు ఇక్కడ ఒకటే ఒకటే విశేషము ఇక్కడ మారన్ అనే పిల్లడు ఉన్నాడు అంటే నమ్మాడు మారన్ నిన్న చెప్పినాం కదా మారన్ కారి మారసుతను కారి అనే ఒక కొడుకు మారన్ ఈ మారన్ ఉన్నాడు ఆయన అద్భుతమైన పిల్లడు మంచి తేజస్సుగా ఉన్నాడు నేను ఏం మాట్లాడట్లేదు ఏం లేదు ఏ చలన వలనం లేదు శారీరకమైన ఒక స్థితిలో మార్పులు ఏం కనపడట్లేదు అట్లే ఉన్నాడు పదహారు సంవత్సరాల పిల్లడు అట్లే ఉన్నాడు తినడం కానీ నిద్రపోవడం కానీ మలమూత్రాలకు పోవడం కానీ ఏముండదు ఆయన బతికున్నాడా చచ్చిపోయినాడా తెలియదు ఆ చింత చెట్టు కూడా అట్లే ఉన్నాడని చెప్తే ఈయన ఆయన చూడడానికి పోతాడు ఆయన చూడడానికి పోయేసి మన నెల చెప్పినాను కదా ఒక రాయి తీసుకునేసి కింద కొడతాడు ఆ కింద కొడితే నమ్మాళ్ళ వాళ్ళు నమ్మాళ్ళ వాళ్ళ వాళ్ళు కళ్ళు తెరుస్తారు కళ్ళు తెరిచినప్పుడు చూస్తారని చూసి తర్వాత మాట్లాడతాడు ఈ ఆత్మము ఈ పంచభూతాలతోటి శరీరం సంబంధం పెంచుకొని దీని పరిస్థితి ఏమే ఇది ఏమవుతుందంటే ఆయన అంటాడు అది అక్కడే తినేసి అక్కడే సస్తాయి అక్కడే ఉంటాయి అని చెప్పాడు అక్కడే తింటుంది అక్కడే సస్తాయి ఈ శరీరం అట్లే బంధించబడిపోయి మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఇంకొక కొత్త కొత్త శరీరం తీసుకునేసి అక్కడే ఉండిపోతాయి అట్లా చెప్తాడు అట్లా చెప్తే ఈయన మాటలో చాలా నచ్చింది ఆయనకి ఆయన చెప్పే పాషరాలని ఆయన చెప్పే మాటలని మొత్తం రాసుకుంటా ఉంటాడు ఎప్పుడు రాసుకుంటా ఉంటాడు తర్వాత ఆయన ఒక తిరువాయిమొళి తిరువాయిమొళి అనే గ్రంథం చాలా ప్రఖ్యాతమైన గ్రంథం రాస్తాడు అర్థపంచకం అనే ఒక సబ్జెక్టు అర్థపంచకం అనే ఒక సబ్జెక్టులో ఆయన ఒక ఐదు విషయాలు నేర్చుకుంటాడు ఫస్ట్కు మనము పోయి చేరే ఆ పరమ అంటే మనము పోయి చేరే చోట అక్కడది ఒక జ్ఞానం శరీరం అనేది ఇక్కడ వదిలేసిపోతాము ఆత్మకు ఒక గమ్యం కావాలి ఈ శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తామని చెప్పేసి అట్లా మనకు ఒక తెలుసు కదా మన పని అంత అయిన తర్వాత మళ్ళీ మన రూమ్కి రావాలా అట్లా మన కర్మమంతా కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత ఈ ఆత్మ ఒక చోటకి వెళ్ళాల అది ఇక్కడే ఎనభై నాలుగు వృక్ష జీవరాశులు ఉండిపోవడానికి లేదు సో అట్లా ఆ సందర్భము దాన్ని అది ఎదురు చూస్తూ ఉంటుంది దానికి ఒక చోటు కావాలా అయితే దానికి ఒక శాశ్వతమైన చోటు ఏది భగవంతుని యొక్క సన్నిధి అట్లా మనం ఒక పోయి చేరలిసిన ఒక గమ్యమేమే భగవంతుని యొక్క సన్నిధి ఆయన దగ్గరికి పోవాలి మనం అది మనకు కావాలి ఎప్పుడు కూడా ఏ నిధి ఏ సంపదము కొన్ని రోజు ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వెళ్తాయి మన దగ్గర మన దగ్గర శాశ్వతంగా ఉండదు ఒకవేళ ఉంటే కూడా చనిపోయేంత వరకు ఉండొచ్చు దానికి నెక్కు మనతోటి అది రాదు కానీ ఆ నిధి మనతోటి ఎప్పుడు ఉంటుంది అది మన వదిలేసి పోదు అట్లా మీరు త్యాగరాజుల యొక్క పాటలు మీరు విని ఉంటారు ఆ త్యాగరాజుల వారిని వాళ్ళ అన్న నీవెందుకు ఇంత కష్టపడుతున్నావు ఆ రాజుగారిని కొద్దిగా పాడితే నీకేదో నిధి ఇస్తాడు నే నీ జీవితం మంచి గడపచ్చు కదా ఎందుకు కష్టపడతావు మనం ఆయన ఒకసారి ఒక రెండు పాట పాడేస్తే హ్యాపీగా మన జీవితాంతాన్ని సరిపోతాయి ఆయన ఇచ్చే గిఫ్ట్లు మన ఆనందంగా ఉండొచ్చు అంటే ఆయన మనసుని కొద్దిగా అడుగుతాడు ఓ మనసా కొద్దిగా ఆలోచించు నీకు ఏం కావాలో చెప్పి ఇప్పుడు అని చెప్పేసి నీకు ఆ రాజు వచ్చే నిధి కావాలా లేకుండా ఈ రాముని యొక్క సన్నిధి కావాలా నీవు చెప్పు నీవు డిసైడ్ చేసుకో నీకు ఏది కావాలా అని చెప్పేసి నిధి కావాలనా రాముని సన్నిధి కావాలనా అని చెప్పేసి నిధితో వచ్చే ప్రమాదమేమే కొన్నాళ్ళు ఉంటాయి మనని ఇంకా ఇంకా దిగజారు చేసి ఎక్కడెక్కడికో తీసుకుని పోతాయి రాముని ఒక సన్నిధి ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి నిన్ను మళ్ళీ మళ్ళీ జన్మ మృత్యు జ్వర వ్యాధి అని చెప్పేసి దాంట్లో ఇరికించకుండా ఎనభై నాలుగు లక్ష జీవరాశి నిన్ను తిప్పకుండా నిన్ను అక్కడే ఆనందంగా తిప్పుతూ ఉంటుంది ఆయన పాద పద్మల చేతనే అక్కడే అక్కడే నీవు నీ రోజును గడపచ్చు నీకేది కావాలో మనస్సా అని చెప్పేసి పురంధరదాసు లాంటి గొప్ప ఒక ఆచరులు కూడా ఆయన ఒక పాటలు చెప్తున్నాడు నిమ్మ భాగ్య దొడ్డదో నమ్మ భాగ్య దొడ్డదో ಸಮ್ಮತದಿಂದ ನಾವು ನೀವು ನೋಡುವ ಬನ್ನಿ చెప్పేసి మీ భాగ్యం పెద్దదా మా భాగ్యం పెద్దదా మన ఇద్దరు కలిసి రాండి చూస్తాం తెలుసుకుందాం రాండి అని చెప్పేసి మీ భాగ్యం వచ్చి లక్ష్మీదేవి మా భాగ్యం వచ్చి నారాయణ మీ మీ మీకేది మీకు డబ్బులుంటే చాలు మీకు అదే ఆనందం వస్తాయి ఆ డబ్బులుంటే అన్నీ కొనచ్చు అన్నీ ఆనందంగా ఉండొచ్చు మనది మీరు అనుకుంటారు కానీ మేము అది అనుకోవట్లేదు మేము ఆ లక్ష్మీపతి మనతో ఉంటే చాలు అది అనుకున్నాం మన మీరు కూడా వినుండొచ్చు కదా ఆయన మన దాటి ఆ భగవంతుడు మనతోటి ఉంటే చాలు ఇంకా ఇంకేం అవసరం లేదు దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు ఓ కృష్ణుని ఒక పెద్ద నారాయణ సైన్యం కోరుకున్నాడు అది కోరుకున్నాడు ఇది కోరుకున్నాడు పెద్ద పెద్ద కోరుకున్నాడు బట్ అర్జునుడు ఏం కోరుకున్నాడు అర్జునుడు కృష్ణ నీవు నాతోటి ఉంటే చాలు అంతే అదే కోరుకున్నాడు ఇంకేం కోరుకోలేదు లాస్ట్కి ఎవరికి జయం వచ్చేసింది అర్జునకు జయం వచ్చేసింది అట్లా ఈ మనకొక పోయి చేరడానికి ఒక ప్లేస్ కావాలా ఈ ఈ ప్రపంచంలో ఇట్లే తిరగడానికి లేదు రాత్రి పగల ఒక చోట కావాలా దాని గురించి ఆయన ఈ అర్థపంచకమైన గ్రంథంలో రాసినాడు దాని గురించి తెలుసుకున్నాడు తర్వాత ఒక మనకొక స్వరూపం అనేది ఉంటుంది మనకొక స్వభావం అనేది ఉంటుంది ఆత్మకు దాన్ని తెలుసుకోవాలా దాని గురించి కూడా ఆయన ఆ గ్రంథంలో చెప్పినాడు మన ఒక స్వభావం ఏమే మన ఒక ఏమే మనం ఇక్కడ ఇట్లా ఉంటాము కానీ మనకు ఒక స్థానం అనేది ఉంటుంది భగవంతుని ఒక లోకంలో ఎవరు ఒక పనికిరాని జీవ అనేది లేదు ప్రతి ఒక్క జీవని భగవంతుని ఒక సేవలు ఉంటుంది ప్రతి ఒక్క జీవ కూడా భగవంతుని ఒక దాసులే ఆయన ప్రతి ఒక్క జీవి కూడా ఒక ప్లేస్ అనేది ఉంది అక్కడ వైకుంఠంలో భగవద్ ధామంలో సో దాని గురించి కూడా ఆ అని చెప్తున్నాడు రెండో విషయము మళ్ళీ ఆయన పోయే చేరే ఒక సరి అయిన దారి ఆయన పోయే చేరేది ఎట్లా మనం అది కూడా చెప్తా ఉన్నారు ఎట్లా మనం ఆయన చేరగలుగుతాం మనం ఏ ట్రైన్ ఎక్కితే ఎక్కడ చేరుతాం మనకు ఐడియా ఉండాలి మనకు ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీకి పోయే ట్రైన్ ఎక్కాలి కన్యాకుమారికి పోయే ట్రైన్ ఎక్కేది కాదు మనము ఎటువైపుకి వెళ్తామా దాని తగ్గట్టు మనము మన టికెట్ తీసుకోవాలా ఏది ఏది ఎక్కడికి వెళ్తుందని మనం తెలుసుకోవాలా ఎవరిని పూజిస్తే కృష్ణుడి గీతలు అంటాడు నీవు పితృలను పూజిస్తే ఆ పితృలోకానికి వెళ్తావు నీ దయ్యాలని వాళ్ళని వీళ్ళని పూజ చేస్తే వాళ్ళ లోకానికి వెళ్తావు నన్ను పూజ చేస్తే నా లోకానికి వచ్చేస్తావు నీ అది చాయిస్ నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నీ చాయిస్ నీవు ఆ తమో గుణము సంబంధ పెట్టిన ఆ దేవతలను వాళ్ళని వీళ్ళని పూజ చేస్తే వాళ్ళ లోకానికి వెళ్తాము వాళ్ళకు నిద్ర ఉండదు మనకు నిద్ర ఉండదు అటువంటి పరిస్థితి అక్కడికి వెళ్తాము ఈ దయ్యాలని వీళ్ళకి అంత కొంచెమంది వర్షిప్ వాళ్ళు ఉన్నారు లేదని కాదు అటువంటి వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్తారు సో అట్లా మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసి మనం డిసైడ్ చేయాలా ఎప్పుడు కృష్ణుడితోటి ఉండాలంటే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణుడితోటి ఉండాలంటే కృష్ణ భక్తుడైపోలా కృష్ణనామస్మరణం చేయాలా అట్లా ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే ఒక దారి గురించి మన దారి ఏది మనం ఎటు వెళ్ళాలని చెప్పేసి విషయము మనం స్ట్రిక్ట్గా తెలిసి ఉండాలా అది కూడా ఆయన ఆ గ్రంథంలో రాసినాడు ఆయన అక్కడ పోయి చేరే దాంట్లో మనకు దొరికే ఒక ఏమే మనం అనుకుంటాం అవును ఇంత కష్టపడి పోతున్నామండి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మనం ఏమే మంచి పండుకునేదా కూర్చొనేసి ఇలా నిద్రపు తిండి తిండి టిఫిన్లు తిండి పెడతారు మనం తినేసి పండుకునేదా అంటే నేను తినేసి ఏం పండుకునేది లేదు అక్కడ పోయిన తర్వాత మనకైతే జపం చేయాలి మళ్ళీ పగొద్దమ్మ పోయిన తర్వాత కూడా జపం చేయాలి ఇక్కడ జపం చేయాలా అక్కడ పోయిన తర్వాత కూడా జపం చేయాలా ఆ కృష్ణుని పొగడాలా కృష్ణుని కీర్తించాలా కృష్ణుడితోటి డ్యాన్స్ చేయొచ్చు కృష్ణుడితో తిరగచ్చు కృష్ణుడితో యమునా నదిలో స్నానం చేసుకోవచ్చు అందరు కలిసి కృష్ణుడితోటి అందరు కలిసి ఆవులనంత కడగచ్చు మీ చాయిస్ ఇక్కడైతే స్కూటీను బైక్ను మీ బండినో లేకుండా బుద్ధులు వేసి సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టడం ఇట్లాంటి పిచ్చి పనులు చేసుకొని కూర్చోవాలా అక్కడ పోతే కృష్ణుడు పొద్దున మధ్యాహ్న కృష్ణతోటి కలిసి భోజనం చేసుకోవడానికి కావలసిన టిఫిన్ ప్యాక్ చేసుకుని పోవడము పొద్దుననే రెడీ చేసుకోవడము పెరుగన్నము పూరియో సబ్జియో మనకు కావాల్సింది అన్నీ రెడీ చేస్తే మధ్యాహ్నం మనతోటి కృష్ణుడు కలిసి తింటాడు ఇక్కడైతే ఇంటి వాళ్ళు తిట్టి తిట్టి తిట్టి చేస్తారు ఏదో ఒకటే వాళ్ళకి బాధగా ఉంటే పొద్దున పొద్దున వీడికి ఎనిమిది గంటలకు ఏడు గంటలకు రెడీ చేయాలంటే ఒక పిల్లల గోల ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఈయనేమో అరుస్తున్నట్టు మధ్యాహ్నం లంచ్ అని చెప్పేసి ఏదో ఒక నిన్న దానికి పొద్దున్న ఏదో ఏదో మిగిలిన దానికి అట్లే ఒక అడ్జస్ట్ చేసి ఏదో ఒకటి ప్యాక్ చేసేస్తారు ఇంకా తీసుకొని పోవాలా దాని లోపల నుంచి ఫోన్లు దాని లోపల నుంచి బాస్తో తిట్లు రకరకాల అక్కడ ఒక నిమిషం లేట్ అయితే వాడు ఒక రకంగా చూస్తాడు ఇంకా మనం చేసే పని చేసే చోట ఉండే పాలిటిక్స్ ఇదన్నీ భరించాలా అక్కడ అట్లా కాదు అక్కడ ఆరాంగ పొద్దున్ననే రెడీ అవుతావు అందరు రెడీ అవుతారు పాలో ఆవులంతా పోయి కడగడము ఆవులను అట్లే గోవర్ధనకు తీసుకొని పోవడము కృష్ణుడు ఆ కృష్ణుడితో జాలీగా తిరగడము పోయే దారులంతా చెట్లు అట్లే ఫ్లవర్ని ఇసిరేస్తూ ఉంటుంది కృష్ణుడి వైపుకు కృష్ణుడు పోతూ ఉంటే అన్ని చెట్లు వంగి కృష్ణుడు ఒక తలను ఒక్కసారి చూస్తూ ఉంటుంది తల కడక ఫ్లవర్ని వేస్తూ ఉంటుంది పోయే దారి అంతా మొత్తం పుష్పాలతోటి నిండిపోయి ఉంటుంది ఆవులంతా కృష్ణుడు నాకుతూ ఉంటుంది నేను కృష్ణుడి పక్కనే రావాలా నేను కృష్ణుడి పక్కనే రావాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆవులు ప్రతి ఒక్క భక్ గోప బాలకులు గోపికలంతా ఆశపడతూ ఉంటారు కృష్ణుడి తొడపైన ఒక్కడు పండుకుంటే చాలా అందరికి ఆశపడుతుంది ఏ నేను పండుకోవాలా నేను ఆయన తొడపైన పండుకోవాలని ఆశపడుతుంది సో కృష్ణుడు ఎవరిని మోసం చేయడు అందరికి అట్లా ఫీలింగ్ ఇస్తాడు కృష్ణుడు నాతోటే ఉన్నాడు అనిపించే ఫీలింగ్ ఇస్తాడు ప్రతి ఒక్కరిని తన తొడపైన పండుకోబెట్టేస్తాడు ఏ బాధ లేదు మీ ఆఫీసులో ఒక ఐదు నిమిషం పడుకుంటే బాస్ చూస్తాడా ఒక ఐదు నిమిషం ఫోన్ మాట్లాడుంటే వెనక ముందు చూడాలా వాడు చూస్తే అరుస్తాడా వీడు చూస్తే అరుస్తాడని బాధపడాలా భయపడాలా కొద్దిదే బై మిస్టేక్ ఒక పది నిమిషాలు ఎక్కువ నిద్రపోయిందంటే ఇంకా మన కథ అయిపోతుంది ఒక ఐదు నిమిషం లేటుగా వస్తే ఆ గోల ఇంకా పది నిమిషం ముందెళ్తే ఇంకొక గోల ఒక ఒక లీవ్ అడగలేము తిట్లు అదంతా ఏం లేదు అక్కడ ఇంకా మీ చాయిస్ నిధి కావాలన్నా సన్నిధి కావాలని చెప్పి త్యాగరాజు అడిగినట్లు మీరు మీ మనసుని అడగండి మీకు ఏది కావాలని చెప్పేసి అట్లా అక్కడ పోయిన తర్వాత మనకు దొరికే ఫలమేమే అక్కడ ఇక్కడలాగా ఒక ఒక్కొక్క రోడ్డుకు మూడు మూడు హాస్పిటల్ మూడు మూడు క్లినిక్లు ఐదైదు మెడికల్ షాపులు అంత ఉండదు అక్కడ జన్మ మృత్యు జర వ్యాధి కొంచెంమంది అన్నం తినేది తక్కువ అన్నం కింద ఎక్కువ ట్యాబ్లెట్స్ ఉంటాయప్ప ఆ డబ్బాలు అబ్బ స్వామి వాళ్ళ ఇంట్లో బియ్యం బ్యాగ్ అంత పెద్దది ఉందో లేదో తెలియదు కానీ ఆట అంత పెద్ద ఐదు కిలో బాక్సులు ఉందో లేదో తెలియదు కానీ ఆ ట్యాబ్లెట్ బాక్సులు చూస్తే భయపడిపోతాం అది పొద్దున తినే ట్యాబ్లెట్లు మధ్యాహ్నం తినే ట్యాబ్లెట్లు సాయంకాలం తినే ట్యాబ్లెట్లు ఒక్కొక్కరు ఇంత ఇంత వేసుకుంటారు అది ఏదో ఇది ఆరోగ్యానికి ఏదో మంచి చేసే ఐటమ్స్ తిన్నట్టు ముద్ద ముద్దగా కొన్ని సంగటి ముద్దలు వేసుకున్నట్లు ఇంత ఉంటే అన్నం అంత అయిన తర్వాత ఒక బీపీకి ఒకటి షుగర్కి ఇంకొక దానికి ఇంకొక దానికి కామన్ అయిపోయింది ఇప్పుడు అందరికి ఈ మెడిసిన్ వేసుకుంటే చస్తారా లేకుండా హ్యాపీగా భగవద్ధామంలో మంచిగా కృష్ణతోటి పండుకోవడానికి ఆశపడతారా అది అది మనం అక్కడ పోయిన తర్వాత దొరికే లాభం ఇంకా పుట్టడం ఆ గర్భవాసం ఆ గర్భవాసం కావాలా మీకు లేకుండా కృష్ణుతోటి వాసం కావాలా గర్భవాసంలో ఏడు నెలల తర్వాత ఆ బిడ్డని అట్లే తల తల కిందకు కాలు పైకి మలమూత్రాదిల యొక్క బ్యాగులు ఆ బ్యాగ్ మన నిండా మలమూత్రాదులు ఉంటాయి చిన్న చిన్న పురుగులు ఆ బిడ్డని కుడతా ఉంటుంది ఇక్కడేమో తల్లికేమో పులుపు తినాలా చింతపండు తినాలా పచ్చి మామిడికాయ తినాలా ఉప్పు కారం వేసుకొని చెప్పి ఆశ ఈమెకేమో తల్లికేమో ఇటువంటి ఆశ బిడ్డకేమో ఆ పులుపు లోపల పడంగానే దానికి ఏం చేయాలో అర్థం కాదు అది చేతులు కాళ్ళు అట్లే మడిచేస్తాయి బాధలు పడతాయి నా వల్ల కుదరదని చెప్పి దాని లోపల రకరకాల పురుగులు ఆ బిడ్డని హింసిస్తూ ఉంటాయి ఆ బిడ్డ అట్లే కష్టపడుతూ ఉంటుంది లోపల తొమ్మిది నెలలు ఊహించండి ఒక చీకటి రూము దాంట్లోపల కాలు పైకేసి తల కిందకేసి పెడతారు ఫుల్ మలమూత్ర అది నీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బయటకు సరే అక్కడేమి మనకి మంచి ఏసీ పెట్టి ఉండరు ఎండాకాలం బిడ్డ చల్లగుందని చెప్పేసి ఏమైనా ఏసీ వేసి పెడతారా లేదా ఒక డిమ్ లైట్ కూడా ఉండదు ఏదో దాహం వస్తే ఒక గ్లాస్ నీళ్ళు తాగుదామంటే అక్కడ చెంబు కూడా ఉండదు ఆ తల్లి ఎప్పుడు తాగుతాయో అప్పుడే తీసుకోవాలా ఆ తల్లి ఏం తింటే దాని నుంచి రసం మనకు వస్తాయి అప్పుడు గర్భంలో ఉన్నప్పుడు అంత కష్టపడి బాధపడి అయ్యో కృష్ణ నన్ను కాపాడితే చాలు నేను బయటకు వస్తే నేను పూజ చేస్తానని చెప్పేసి అన్నీ మొక్కుంటాం ఆయన నిన్న మన మన అమ్మాడి వారి క్లాసులు చెప్పినట్ల ఆ షటవాయు అనేది ఒకటి వచ్చేస్తాయి వచ్చిన వెంటనే పూర్తి మర్చిపోతాం అందుకని అమ్మాడు అది దగ్గర రాకుండా చేసుకున్నాడు ఆ షటవాయు దగ్గరకు వచ్చినప్పుడు ఊ అన్నాడు అదే అది భయపడి వెళ్ళిపోయింది అందువల్ల ఆయనకు నా నేను ఈ ప్రపంచానికి సంబంధించిన వాడు కాదులే నేను నా దేవుడితో ఉండాలని చెప్పేసి తినడానికి పోలే తాగడానికి పోలేదు అట్లే భగవంతుని ఒక ధ్యానంలో ఉండిపోయినాడు అట్లా మనము పోయి చేరేదొక ఆ ప్లేస్ గురించి కూడా మనం తెలుసుకుండాలి ఎక్కడికి వెళ్ళాలి మనం జన్మ మృత్యు ఆ జన్మ అనేది అనుకోదు ఏం మనకు తెలియదు కదా చావుకి నీది పర్వాలేదు అనుకోదు వందసారి చచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఒక్కసారి గర్భవాసంలో ఉంటే ఆ బిడ్డకు కలుగుతాయి తొమ్మిది నెలలు లాక్డౌన్లో ఇప్పుడు ఎంత నలభై ఐదు రోజు అయిందా అరవై రోజులు అయిందేమో ఎంత కష్టం అనిపిస్తుంది బయట పోలేము పెద్ద రూము పెద్ద ఇల్లు పైన స్లాబ్ పైన పోవచ్చు మొబైల్ ఉంది చేతిలో ఏదో ఒకటి మాట్లాడచ్చు వైఫై ఉన్నాయి ఏదో చూడొచ్చు ఇంటర్నెట్లు ఉంటాయి క్లాస్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతాము కానీ కొద్దిగా నెట్ ఖాళీగా పెట్టుకోవాల్సి వస్తుంది క్లాస్ ఉందని చెప్పేసి లేకుండా ఈ టైంలో కూడా ఏదో కరోనా న్యూస్లు వింటా బాధపడుతూ ఉంటాం ఇప్పుడు వన్ అవర్ అదొక సేవ్ అయింది మనకు సో ఇట్లా మనకు ఉంటాయి గర్భంలో ఇట్లంతే ఇట్లా ఉండదు తొమ్మిది నెలలు కష్టపడాలి అక్కడేమి నీ బాధపడుతుంది బిడ్డ ఒక చిన్న మొబైల్ అని ఆండ్రాయిడ్ ఏమో పనిపిస్తుంది తల్లి గర్భంలో ఏం పనిపిరు అట్లే చీకట్లు ఉండాలి అక్కడే మనకి ఇష్టం వచ్చినట్లరా చల్ల వేడిగా ఉందయ్యా ఏదో ఒక లెమన్ జ్యూసో ఏదో ఒకటి తాగడానికి పనిపించమంటే పనిపిస్తారా ఏం లేదు ఏమి వేడి తాగదా వేడి చల్లగా తాగదా చల్లగా అది ఏది కావాలంటే అది తల్లి ఏది డిసైడ్ చేస్తే అదే బిడ్డకి కానీ ఆ లోకం కావాలా నీవు అడిగిన దాన్ని నీవు ఇప్పించిన దాన్ని నీవు అనుకునేదంతా నీ చేతికి వచ్చే భగవంతుని యొక్క దామం కావాలా మన జీవాత్మ నీవు అది డిసైడ్ చేయాలా మనం భగవంతుని చేరే వల్ల మనకు దొరికే లాభం జన్మం ఉండదు మృత్యు ఉండదు మళ్ళీ వ్యాధి జ్వరం ఉండదు వయసేది ఉండదు ఈ కలర్ కలర్ డైలు అంత కొన్ని అవసరమే లేదు ఒకే రంగు వెంట్రుకలు అట్లే ఉండిపోతాయి కొన్ని తర్వాత తెల్లపడేది కొలిన తర్వాత ఇంకొక ఇది ఆ సాంబార్ది కలర్ వచ్చేది అట్లాంటిది ఏం లేదు అట్టే నల్లగా అట్లే ఉండిపోతాయి ఏం బాధ లేదు మనకు మనకు ఇన్ని ఆ కాస్మెటిక్స్ ఒక్కొక్క పాప కడుపు కూడా అంత నిండు అంత తినరు ఒక్కొక్కరు బాత్రూంలు పోతే ఎన్ని రకాల క్రీములు పెట్టుకుంటారు ఊహించలేము ఇది దేంట్లో ఇది పళ్ళు తోమేది ఎదురా ఫేస్కు వాడుకునేది షేవింగ్ చేసుకున్న ముందు వాడేది ఏదో షేవింగ్ తర్వాత వాడేది అది మగవాళ్ళది ఇంకా ఆడవాళ్ళది డబ్బు నేను చూడలేదు వాళ్ళది బాక్సులు ఎన్ని రకాల క్రీములు ఉంది అని చెప్పేసి అన్నం దొరకలు కూడా పర్వాలేదు ఆ క్రీమ్ ఎందుకు మానేరే మానేరు ఏ క్రీమ్ అయినా కానీ ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఒక మూడు నెలలు వాడమని ఫ్రీగా ఇచ్చండి చూస్తాం వాళ్ళ రంగు మారుతాయి అని చెప్పేసి ఏదైనా కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా వాళ్ళ రంగు మారిందనుకో అవి సౌత్ ఆఫ్రికా వాళ్ళు తెల్లగా అయినారు అనుకో కానీ మనం కూడా పూసుకోవచ్చు ఏం తప్పు లేదు తెల్లగా అయిపోతారని ప్రతి ఒక్కరు కోరిక కదా తెల్లగా అయిపోవాలని చెప్పేసి సో అది ఇది అది భగవంతుని నిర్ణయం దాని రూపం ఎంత తెల్లగున్నా ఎంత నల్లగున్నా అది ఎన్నాళ్ళు ఉంటాయి ఒక లిమిటే కదా దానికోసం అంత ఖర్చు పెట్టే అవసరం లేదు ఒక ప్రఖ్యాతమైన సినిమా ఒక హీరోయిన్ ముస్లమ్మ చనిపోయింది ఇప్పుడు రీసెంట్గా చనిపోయింది ఒక త్రీ ఇయర్స్ ముందు చనిపోయింది ఆమె ఒక అందాన్ని కాపాడుకోవడానికి ఇరవై తొమ్మిది సార్లు సర్జరీ చేసుకునిందంటే ఎంత సర్జరీ చేసుకున్నా ఏమి ఆమె ఉండిపోయింది ఏం లేదు ఫుల్ తాగేసి టబ్బు లోపల పడి చచ్చిపోయింది ఇంకేం ప్రయోజనం ఉంది ఈ అందం ఉండిపోయి ఉంటే పర్లేదు అప్సరలకంత అందం ఉంది ఎప్పుడంటే అప్పుడు శాపమే దొరుకుతుంది వాళ్ళకి మొన్న నిన్న విన్నాం విశ్వామిత్రుడు ఆ రంభ రంభను వదలలే ఆమెకు ఒక పది సంవత్సరాలు మేనకకు పాప ఆమె పారిపోయింది ఈ అప్సర్లు ఎన్నిసార్లు శాపం తీసుకోవాలా అందమైన వ్యక్తులు మళ్ళాగా ఏమైనా మార్కెట్కి పోవడానికి ఉందో సినిమా యాక్టర్స్ బయటకు రావడానికి ఎంత కష్టపడాలా ఒబ్బా వాళ్ళకి ఎంత కష్టపడాలా దాని ఏం సుఖం లేదు దాంట్లో కూడా అట్లా జ్వర అనేది వస్తుంది వ్యాధి అనేది వస్తుంది అది భగవంతమ్మ పోతే ఆ ప్రాబ్లం లేదు ఎవరైనా సరే మీకు కొంచెమందికి డాక్టర్ బాగున్నారు నర్సు బాగుందని చెప్పారు ఎవరైనా హాస్పిటల్ ఇష్టపడతారా ఏమండి ఆ హాస్పిటల్ నర్స్ ఎంత బాగుంటుంది తెలుసా ఆ డాక్టర్ ఎంత మంచిగా మాట్లాడతారు తెలుసా మనకు కావాలి డాక్టర్ ఎంత మంచిగా మాట్లాడినా కానీ మన రోగం రోగానికి పోయిన వ్యక్తికి డాక్టర్ ఎంత అందంగా ఉంటేమే హాస్పిటల్ ఎంత అందంగా ఉంటేమే ఆడు ఒకసారి ఇక్కడి నుంచి పోతే చాలని ఉంటుంది అట్లా మనం రోగగ్రస్తులు మనం ఈ ప్రపంచం యొక్క అందం చూసుకొని ఇక్కడే ఉండిపోదాంలే ఇక్కడ చాలా బాగుంది హాస్పిటల్ బాగుంది డాక్టర్ మంచిగా ఉంటాడు స్మార్ట్గా ఉన్నాడు డాక్టర్ ఆ పక్కన ఐదు నిమిషం ఒకసారి నర్స్ వస్తుంది ఎంత మంచి పలకరిస్తుంది అంత నమ్ముకుంటారు ఎవరైనా నమ్మరు తెలుసు వాళ్ళు పని చేస్తున్నారు అంతే మన ఫ్లైట్లు ఎక్కినప్పుడు వాళ్ళ గగన సఖిలు అబ్బా వాళ్ళ మాటలు వాళ్ళ నవ్వు వాళ్ళ యాక్షన్లు చూస్తే ఏదో మనల్ని పెళ్లి చేయబోతున్నారో ఏమో అనిపిస్తుంది వాళ్ళకు ఉద్యోగము మనతో ఇట్లా మాట్లాడాలా మనతోటి ఇట్లా నవ్వాలా అప్పుడే వాళ్ళకి డబ్బులు ఇస్తారు లేకుంటే డబ్బులు ఇవ్వరు మనం దాన్ని చూసుకునే సబ్బా నా జీవితంలో ఇంత మంచిగా నవ్విన మా అమ్మాయిని నేను చూడలేదా ఇంత అందమున్న అమ్మాయిని నేను చూడలేదని చెప్పి వాళ్ళకి మనం చూసుకుని అట్లే మేము లైట్లో కూర్చుంటాను రా బాబు నిన్ను చూసుకుని అంటే వదులుతారా ఎక్కడ మన స్టాప్ వచ్చినా దిగు దిగుర రావంటారు వచ్చినప్పుడు వెల్కమ్ వెల్కమ్ అంటారు మనం పోయినప్పుడు థ్యాంక్ యూ అంటారు అంతే వాళ్ళు <laughs> మనం చూసుకొని చూసుకొని కూర్చుంటారు మనం వాళ్ళని చూసుకొని కూర్చొని మనం మూర్ఖులు అంటారు అట్లా ఈ ప్రకృతి సౌందర్యాన్ని కానీ ఈ ప్రపంచాన్ని కానీ ఎవరైనా చూసుకునేసి ఇది బాగుంది నేను ఇక్కడే ఉంటానంటే వాడు పెద్ద మూర్ఖుడు అనుకోవాలి అట్లా మనం ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాలా అక్కడ దొరికే ఫలము ఇక్కడ దొరికే ఫలంకు తేడా ఏమని చెప్పేసి బుద్ధి ఉండే జీవి కొద్దిగా ఆలోచించాలా ఈ ప్రపంచంలో ఉండిపోవాలనా లేకుండా ఈ ప్రపంచం నుంచి తప్పించుకొని పోవాలనా అని చెప్పేసి ఆలోచించాలా జన్మ మృత్యు జరా వ్యాధి ఇంకా పావర్గా అని ఒకటి ఉంది పవర్కి ఇంకొకటి ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొక క్లాస్ ఉంది <laughs> ఇంగ్లీష్లో జయగూర్ ప్రభుకు సో ఎక్కువ సేపు అంతా మాట్లాడుతూ కూర్చొని నేను నెక్స్ట్ టైం చెప్తాను పవర్గా అంటే ఏమే దాంతో ఉండే ఏమే మనం పవర్గా కావాలన్నా అపవర్గ కావాలన్నా మనము ఆలోచించాలి అపవర్గంలో ఈ పరిశ్రమ ఈ ఫేనె ఈ బాధలు ఈ నురుగులు కారడం దున్నపోయి అంత చూడండి బరువు వేస్తారు ఈ బరువు వేసినప్పుడు ఆడు నడవడానికి కుదరలకు అట్లే నురుగులు కారుతాయి అట్లా మనకు కూడా ఉంది పా నుంచి వచ్చే ఒక వర్గాలు ఉన్నాయి పా పా బా బా మా అని చెప్పేసి లాస్ట్కి మృత్యుకి వచ్చేస్తాయి అది అది కావాలా లేకుండా అపవర్గం కావాలి అపవర్గం అంటే ఈ పరిశ్రమలు నిన్న గాడిదలాగా ఏ మోయినీరు ఆరాంగా పోవచ్చు ఆవుల పైన చెయ్యి వేసుకున్నది మనం నాకుతూ ఒకసారి కృష్ణుడు నాకుతూ ఒకసారి మన వెనకాల తిరుగుతూ దూడలు మనతో ఆడుకొనేసి యమున నది అట్లే మనం రాగానే చల్లగా నీళ్ళు మన పేసు కట్టుకొని మనం అందరు దూకేసి కృష్ణుడితోటి ఆడుకుని కృష్ణుని స్నానం చేసుకుని దూడతోటి స్నానం దూడలు దూడలు స్నానం చే దూడల్ని స్నానం చేపించుకుని ఆవుల్ని స్నానం చేసుకుని దాన్ని తుడిచేసి హ్యాపీగా గోవర్ధనలో పోయి కూర్చొనేసి రకరకాల పండ్లు రకరకాల భోజనాలు చేసుకునేసి కృష్ణుడితోటి కలిసి కూర్చొనేసి మాట్లాడి కృష్ణుడితోటి మంచిగా కొద్దిసేపు రెస్ట్ తీసుకునేసి మళ్ళీ మనం మన ఇంటికి మనం రావడం ఎంత బాగుంటుంది ఏదో అలసిపోయి వస్తామా భార్య ఏదో చెప్పి ఉంటుంది మనం తీసుకొని రావడానికి మర్చిపోయి ఉంటాము ఇంకా అంత కష్టపడి ఇంటికి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకోండి ఆమె ఇంకా తిరిగి ఇంకా స్టార్ట్ చేస్తుంది ఎన్నిసార్లు చెప్పాలా నీకు నూనె అయిపోయింది ఎన్నిసార్లు చెప్పాలా నీకు గోధుమ పిండి అయిపోయింది ఎన్నిసార్లు చెప్పాలా బియ్యం అయిపోయింది ఆ కూరకాయ తీసుకుని రమ్మన్నాను ఈ కూరకాయ తీసుకుని రమ్మన్నాను అది తీసుకుని రాలే ఇది తీసుకొని రాలే ఆమె ఆమె బాధ ఉంటుంది ఏదో ఒకటి ఇంటికి వచ్చినాక సుఖం ఉండదు అట్లా కాదు ఈరోజు కృష్ణుడితో వచ్చి తిరిగేసి వచ్చినాము ఇంటికి అబ్బా మళ్ళీ రేపు ఎప్పుడైపోతుంది నైట్ అంతా మళ్ళీ కృష్ణ ఒక విరహం ఉంటుంది ప్రతి ఒక్కరు అట్లా అయ్యో రేపు ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడు కృష్ణుని కలుస్తాము మళ్ళీ ఎప్పుడు కృష్ణుడితో వెళ్తాము పగలపూట గోప బాలకులకు టైం ఇస్తాడు కృష్ణుడు నైట్ అయితే గోపికలకి ఇస్తాడు టైము పొద్దున కొద్దిసేపు సాయంత్రం కోసం అమ్మ నాయన కొద్దిగా టైం ఇస్తాడు అందరిని అట్లే కవర్ చేసుకుని కవర్ చేసుకుని వస్తాడు ఇంటి నుంచి బయలుదేరుతాంతో యశోదానంద మహారాజ్ ఆ ఇంటి వాళ్ళకంతా విరహం ఉంటుంది ఏ కృష్ణుడి పొద్దున పోయినాడు ఇంకెప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడో యశోదమాత అప్పుడప్పుడు పైకి వెళ్ళేసి చూస్తూ ఉంటుంది ఏదైనా కనిపిస్తుందా ఆవులు అరిచేది కనిపిస్తుందా కృష్ణుడు వచ్చేది కనిపిస్తుందా అని చెప్పేసి పొద్దున ఒక పొద్దున అయిపోయిందంటే గోప బాలకులకి అంత ఆనందం ఉంటుంది ఓ పొద్దున అయిపోయింది ఇప్పుడు మనం కృష్ణుడితో బయలుదేరిపోవచ్చు ఆనందంగా ఉండొచ్చు అని చెప్పేసి సాయంత్రం అయితే ఓ ఇంకా గోపికలకు అంత ఆనంద వస్తుంది కృష్ణుడు అడవి నుంచి వచ్చినాడు ఇప్పుడు మనం ఎక్కడన్నా సీక్రెట్కి పోయి కృష్ణుని కలవచ్చు కృష్ణుడి మాట్లాడి రావచ్చు అని చెప్పేసి అట్లా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది ఈ సుఖం కావాలా లేకుండా ఈ గ్రహ సుఖం కావాలా అది జీవాత్మ తెలుసుకోవాలా ఈ పోవ పోకుండా ఉండడానికి ఏం కారణం ఇక్కడ మనం స్టక్ అయినామే దీనికి ఏం కారణము ఎందుకు ఎందువల్ల మనం ఆయన ఒక లోకానికి పోలేదు ఆ విషయం కూడా ఆయన మధురకవి ఆళ్వారు తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు నమ్మాళ్ళవారి గురించి నమ్మాళ్ళవారిను నమ్మాళ్ళవారితోటి ఉండి వల్ల అది అర్ధపంచకం అంటారు అర్థపంచకం అనే ఒక గ్రంథంలో ఈ ఐదు విషయాల గురించి నమ్మాళ్ళవారు చాలా ఫోకస్ చేసి చెప్తాడు ఈ సంసారంలో ఇరికిపోవడానికి మనకు కారణమేమే మనం ఎందుకు పోకుండా ఉన్నామో ఈ విషయం అంతా చెప్తాడు అట్లా ఈ ఎప్పుడూ ఒక లాగా నమ్మాళ్ళు వాడితోటి ఉంటాడు బాడీ గార్డ్ లాగా ఎప్పుడు నమ్మాళ్ళు వాడితోటి ఉంటాడు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక ప్రధానమంత్రియో లేకుండా ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన వెనకాల ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేయని పోరు వాళ్ళు ఏమి క్లాప్ కొట్టడము ఏం చేయరు వాళ్ళు గమనిస్తూ ఉంటారు మనం ఒక బాస్కి ఎవరైనా ఏమైనా చేస్తారని చెప్పేసి వాళ్ళ అబ్జర్వేషన్ అంతా ఆ బాస్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఉంటుంది శత్రుఘ్నంతా శత్రుఘ్న మనసు మొత్తం భరతుడి దగ్గర ఉంటుంది ఆయన రాముల దగ్గర రాముల వారి దగ్గర తన మనసుని తీసుకుని పోలేదు ఎప్పుడు భరతుడి దగ్గర మనసుని పెట్టుకున్నాడు అట్లా ఈయన ఒక పూర్తి మనసు అంతా ఈయనతోటి ఉంది పూర్తిగా నమ్మాళ్ళవారి పైన పెట్టుకున్నాడు కానీ కృష్ణుడి పైన పెట్టుకోలేదు ఎందుకంటే నమ్మాళ్ళవారితోటి పలకరించడానికి వచ్చిన అన్ని దివ్య దేశాల యొక్క విగ్రహాల్ని ఆ మూర్తిని ఆయన కళ్ళు ద్వారా చూస్తున్నాడు వాళ్ళు వాళ్ళు నమ్మాళ్ళ వరకు దర్శనం ఇవ్వాలని చెప్పి ఎంత ఆతురతో ఉన్నాడని చెప్పేసి వాళ్ళందరూ చూసినారు కాబట్టి ఆయన మనసు నాన్న ఎటువంటి పరిస్థితులు కూడా నాకు ఆ దేవుడు వద్దు అని చెప్పి పెట్టుకున్నాడు నాకు దేవుడితోటి సంబంధమే వద్దు నాకు ఈయన చాలు అని చెప్పేసి దేవుడుకు ఈ ప్రపంచము ఈ ప్రపంచంలో జీవాత్మ ఎన్ని బాధలు పడుతుంది ఎన్ని దుఃఖాలు అనుభవిస్తుందో దేవుడికి ఏం అర్థం అవుతుంది ఆ స్వర్గ ఆ వైకుంఠ సుఖంలో మునిగిపోయినాడు వాడు వాడికి ఏం తెలుస్తుంది ఆయనకు మనకు ఒక మధ్యలో వ్యక్తి ఉండాలా ఆయన వైకుంఠం గురించి ఉండాలా ఈ ప్రపంచం గురించి ఉండాలా మనం ఎంత కష్టపడుతున్నామని ఆయనకు ఉండాలా వైకుంఠంలో జీవాత్మ ఎంత ఆనందంగా ఉంది రెండు తెలిసి తెలుసుండాలా అప్పుడు ఆయన అంత గట్టిగా చెప్పగలుగుతాడు ఆయన ఇది నిజమైన జీవితం కాదు ఇది నిజమైన జీవితం ఇంకొకటి ఉంది అని చెప్పగలుగుతాడు ఆయనకు ఆ లోకం గురించి ఏం తెలియదు అనుకోండి ఆయన ఏం చెప్పగలుగుతాడు ఆయన చెప్పలేడు అట్లా ఈయన పూర్తిగా రాత్రి పగలు ఆ నమ్మాళ్ళ వారు చాలని చెప్పేసి మైండ్లు ఫిక్స్ చేసుకున్నాడు ఒకసారి మధురిలో ఒక సంగపలక ఉంటుంది మధురి మీనాక్షి అమ్మ గుడిలో ఒక ఒక పెద్ద ఒక ఇప్పుడు గోల్డెన్ ఇది ఉంటాయి ఇప్పుడు గోల్డెన్ లేదు వేరుగా ఉంటాయి తామర పూలాగా ఉంటాయి దానిపైన ఒక వుడ్ పెడతారు దానిపైన వుడ్ పెట్టేసి దాంట్లో ఒక మూడు వందల మంది కూర్చుంటారు మూడు వందల మంది పెద్ద పెద్ద పండితులు కూర్చుంటారు నిజమైన విషయం మాత్రం వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఉంటే వాళ్ళని అది మోసుకుంటాయి లేదు వాళ్ళకి ఇంకో గొప్ప సత్యం గురించి ఎవరైనా మాట్లాడితే వాడిని తీసి పడేస్తాయి అట్లా ఈయన ఒకసారి మధుర కవి ఆళ్వారు ఆయన ఈ దీని గురించి చెప్తా ఉన్నాడు వాళ్ళ యొక్క గురుగారి గురించి రాసిన పాట గురించి చెప్తా వస్తూ ఉన్నాడు నమ్మాళ్ళవారి పాటల గురించి వస్తూ ఉంటే అది ఏం చేసిందంటే అక్కడ ఉండే పండితులు అన్నారు ఇదంతా తమిళ పాటలు దీనికి ఏం వాల్యూ ఉంది దీంట్లో ఏముంది గొప్పదని చెప్పేసి మీ గురుగారు ఏమైనా సంస్కృతంలో ఏమైనా పాట పాడి ఉండే చెప్పు మేము దీనిపైన పెట్టేస్తాము చూస్తాము నీ గురుగారు చెప్పిన పాట ఒక ప్రభావం ఏమని చెప్పేసి ఇంకొద్ది బాధ కలిగింది గురుగారిని ప్రాణంలాగా పెట్టుకున్నాడు గురుగారిని నమ్మాళ్ళ వారిని తన గురుగారిని ఎట్లా చెప్తుంటే ఆయనకు బాధ కలిగేసి ఆయన ఇది చేస్తాడు ఆ బాధతోటి బాధపడి నైట్ నిద్రపోతుంటే ఆయనకు నమ్మాళ్ళు వారు చెప్తారు నీకు ఆ కళ్ళనం కళిలినే అని ఒక పాట ఉంది దాంట్లో ఏం రాసినంటే ఈ ప్రపంచంలో కృష్ణుని ఒక పాదకమలు ఒక ఆశ్రయం తీసుకున్నవాడు కృష్ణ ఒక నామం ఒక ఆశ్రయం తీసుకున్నవాడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ నామం ఈ యొక్క ఆశ్రయం తీసుకున్నవాడు కృష్ణ ఒక ఆశ్రయం తీసుకున్నవాడు వీళ్ళకిన గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేదు దీనికిన గొప్ప సబ్జెక్ట్ అనేది ఈ ప్రపంచంలో లేదని ఆ పాటలు ఉంటాయి నీకు అది లేదని ఆయన అని చెప్పేసి అడుగుతారు ఆయన నమ్మాళ్ళరు ఆల్రెడీ ఇది బగదమ్మ పోయి ఉంటారు ఆ సమయంలో అయితే గుర్తు పెట్టుకొని దాని ఒక చిన్న ఒక తాళపత్ర పైన రాసిస్తాడు రాసిచ్చేసి దీని దానిపైన పెట్టండి అంటాడు ఆ తామర పైన ఉండే ఆ సంగపలగే అంటారు ఆ సంగపలగే ఒక సంఘపీఠం ఒక వుడన్ పీస్ లాగా ఉంటాయి దానిపైన పెడితే అది ఏం చేస్తాయంటే మూడు వందల మంది ఆ పండితులను అట్లే తోసి కిందకి పడేస్తాయి తోసి కిందకి పడేసి ఈ ఈ యొక్క రాసిన చిన్న ముక్క ఈ ప్రపంచంలో కృష్ణనామము కృష్ణ ఒక ఆశ్రయం తీసుకున్న కింద ఆళ్ళ గొప్ప వ్యక్తులు ఇంకొకళ్ళు లేరు అని చెప్పి ఒక రాసిన చిన్న విషయాన్ని గట్టి పట్టుకొనేస్తాయి అట్లా ఈ మధుర కవి ఆళ్ళు ఒక గొప్పతనము అట్లా పెరిగిపోతుంది ఒకసారి ఇక్కడికి వస్తాడు తిరుకోష్టూరుకి వస్తాడు అయితే శాస్త్రంలో విని ఉంటాడు తిరుకోష్టూరు ఎప్పుడు భగవంతుని ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటాయి ఎప్పుడు భగవద్నామ సంకీర్తనలో భగవంత్ గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా గొప్ప ఊరు అని చెప్పి విని ఉంటాడు అట్టే ఒకసారి పోదామని అక్కడికి వెళ్తాడు అక్కడ అక్కడ పో వెళ్తే అక్కడ పొద్దున్న లేసి అందరూ జపతపాలు చేస్తున్నారు భగవత్ కథ అంతా జరుగుతుంది అన్నీ చేస్తూ ఉంటే ఈయనకు ఒక రకమైన బాధ కలిగింది ఏమిరా ఆళ్వార్లు అన్నారు చాలా గొప్ప ఊరు చాలా గొప్ప ఊరు అన్నారా తిరుకోష్టి ఊరిని ఇక్కడ చూస్తే ఏదో వీళ్ళు ఏదో చేస్తున్నారా ఇది నాకు నచ్చట్లేదని బాధ కలిగితే ఆయన ఇంకొక నాడతాడు ఏం ప్రాబ్లం అంటే ఆయన అంటాడు ఏమిది ఏదో ఆడవాళ్ళు ఈ గురించి ఈ ఊరు గురించి గొప్పగా చెప్పుకున్నారు ఇక్కడ అట్లా కనపడట్లేదంటే ఏం కనపడట్లేదు అన్ని చోట్ల అన్ని జరుగుతుంది సదాస్వామి స్వామి అన్ని అందరూ నామం జపం చేస్తున్నారు అందరూ యజ్ఞాలు యాగాలు భగవంతుని పాశలు పాడుతున్నారంటే అది కాదు నాకు అది ప్రజల్పులాగా అనిపిస్తుందే పొద్దున లేచి గురుగాని కదా తలుచుకోవాలా మీరు గురుగాని తలుచుకుండా మీరు పొద్దున పొద్దునని కృష్ణుని తలుచుకుంటారని దాన్ని నేను ప్రజల్పులాగా భావించినాడు చూడండి మనం ప్రభుపాల ద్వారా ఎంత మంచిగా ఇచ్చినాడు పొద్దున లేచుకుని మనం ఫస్ట్ ఎవరిని పాడతాము సంసార దావ నలలీడ లోక గురువాష్టకం పాడతాం గురుని ఫస్ట్ పాడతాం తర్వాత మనం కృష్ణుని యశుమతి నందన శ్రీకృష్ణ చైతన్య దయాకరం మరే తర్వాత పాడతాం ఫస్ట్ గురుగారికి మనము ప్రోపాలు ఎంత అన్ని తెలుసుకొని మనకి ఏది ఇచ్చినాడా పర్ఫెక్ట్గా ఇచ్చినాడా ప్రభుపాల కృపలు మనము సరి అయిన మార్గాలు ఉన్నాము మనం పెద్ద భాగ్యవంతులు అనుకోవాలా ఈ విధంగా పూర్తి అయిన మనసుని ఆయన ఆళ్వారి పైననే పెట్టుకున్నాడు ఈ నమ్మాళ్వారు తప్ప ఇంక ఇంకొకళ్ళు నాకు తెలియదు అని చెప్పేసి చెప్తున్నాడు అట్లా ఈమె చెప్తుంది ఇట్లా నాకు ఒక గురుభక్తి లేదే ఇంత శ్రద్ధ నాకు లేదే నేను ఎందుకు ఇక్కడ ఉండాలా రామాంజులు అతడు చెప్తుంది నమ్మాళ్ళవారి పైన ఆయనకు మధుర కవ్యాళ్ళకు ఉన్నంత శ్రద్ధ ఆచార్య నిష్ట నాకు లేదు కాబట్టి నేను ఇక్కడ ఎందుకు ఉండాలా నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతున్నాను చెప్పేసి పోతా ఉంది అప్పుడు రామాంజులారు మళ్ళీ ఆమెను పలకరిస్తారు మళ్ళీ దేని గురించి మాట్లాడుతుంది రేపు తెలుసుకుందాము మళ్ళీ ప్రవచనం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రవచనాన్ని ఆపేస్తాము మళ్ళీ ఇంగ్లీష్ భాషలో ప్రవచనం ఉంది సో హరే కృష్ణ ఏమైనా డౌట్ ఉంటే రేపు <laughs> మాట్లాడదాము హరే కృష్ణ జగద్గురు శిల ప్రభుపాద్కి జయ శిల గురుదేవ్కి జయ తాయగోర ప్రేమనందే హరి హరి బోల్